కీర్తన సంఖ్య డెబ్భై నాలుగు పొల్లమెల్ల తిరిగిన బోడెద్దు గరిమెలో నెవ్వరికి దగ్గరి రాని ఎద్దు పురములు సాధించపూనినప్పుడు భూమి భరమెత్తి బండెద్దు పరివోని మందల పశుల బోధోలి శ్రీవరుడైరోల గట్టువడినెద్దు వడలెత్తి నాలుగు యుగముల పడిపడి ధర్మదేవతై పరగిన ఎద్దు తడవి దేవరలను తామెరలను కట్ట గడగి మానిసిరూపు కపిల ఎద్దు గోవైన భూదేవి కూరిమి చేకొని లావైన వృషభాచలపుటెద్దు మోపగవేదాలు మొల్లమై సిరితోడ శ్రీవేంకటాద్రిమించిన మాయల ఎద్దు